తథా బుద్ధిద్వారేణ ప్రసనం క్షేత్రమవభాసయతి ఇుక్తం మరకటమణి నిదర్శనైన దృష్టాంతంలో పాలను ప్రకాశింపజేస్తూ పాల ద్వారా పాత్రను ప్రకాశింపజేస్తూ మీ కళ్ళను ప్రకాశింపజేస్తూ మరకతమని అంత పచ్చదనం చేసి పెట్టేసి అని మరకతమన దృష్టాంతంలో చూసాం అదేవిధంగా ఇక్కడ కూడా బుద్ధిని ప్రకాశింపజేస్తుంది ముందు ప్రకాశింపజేసి బుద్ధి ద్వారా ఇప్పుడు అక్కడ లోపల ఉండే వెలుగు ఆ సిలిండర్ని ప్రకాశింపజేస్తుంది ఆ సిలిండర్ ద్వారా ఈ గదిలో ఉండే కుర్చీల్ని మనుషుల్ని ప్రకాశింపజేస్తుంది అదేవిధంగా ఆత్మచైతన్యం ముందు బుద్ధిని ప్రకాశింపజేసి తద్వారా క్షేత్రం అంటే ఇంద్రియములు దేహము బయట ఉండేటువంటి శబ్దస్పర్శ రూపరస గంధములు అదంతా క్షేత్రమే క్షేత్రం అంటే మీరు కరెక్ట్గా మహాభూతాన్ని అహంకారో బుద్ధి అవ్యక్తమే ఇంద్రియాన్ని విషయకం పంచచేంద్రియగోచరా ఇచ్చాద్వేష సుఖం దుఃఖం సంఘాతేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన అది అదంతా క్షేత్రం కాబట్టి బుద్ధిని ప్రకాశం పెట్టేసి బుద్ధి ద్వారా ఇమోషన్స్ కోపాలు తాపాలు సుఖాలు దుఃఖాలు కర్మ చెవి ముక్కు బయట ఉండే శబ్దస్పర్శ రూపరస గంధం హృదయం చెప్తేదో ఆకాశ మూలనే పంచభూతములు దీనంతని కూడా ఈ క్షేత్రం ఇది దీనంతని కూడా ఆత్మ చైతన్యం ప్రకాశం బుద్ధి ద్వారా ప్రకాశం ప్రవేశం तेन सर्वेण समानः బుద్ధిసామాన్యద్వారేణ ఇప్పుడు ఏమైంది అక్కడికి ఆత్మచైతన్యం బుద్ధిని ప్రకాశింపజేసి బుద్ధితో సమానమైంది తర్వాత మనస్సును ప్రకాశ బుద్ధి ద్వారా మనస్సును ప్రకాశింపజేసి మనస్సుతో సమానం కన్నును ప్రకాశింపజేసి కన్నుతో సమానం చెవిని ప్రకాశింపజేసి చెవితో సమానం శబ్దస్పర్శాలను ప్రకాశింపజేసి వాటితో సమానం దేహాన్ని ప్రకాశింపజేసి దేహంతో సమానం దేనిని దేనిని ప్రకాశింపజేస్తుందో ఆత్మ చైతన్యం దానితో సమానమైపోతుంది దాంతో ప్రకాశకము ప్రకాశ్యము అనే తేడా తెలియకుండా అయిపోతుంది శంకర భాష్యం పురాణంలో ఉండదు సైన్స్లో ఉంటుంది తప్ప పురాణంలో ఉంటుందా పురాణంలో ఉంటుందా చెట్టు మీద బ్రహ్మగా చూస్తూ ఉండేట్టు అలా ఉంటుంది భాష్యం కథ కథ కాదు సర్వమయ ఇది అత సమాన అని చెప్పిన అభిప్రాయమే ముందు ముందు శుద్ధి చెప్పబోతోంది ఈ ఆత్మ సర్వమయం సర్వమయం ఇప్పుడు మీరు లోహ మిశ్రమాన్ని తీసుకుని కుక్క షేపులో ఉండే మూసలో పోసేదనుకోండి అది కుక్క ఆకారం వస్తుంది ఇంకో షేపులో ఉండే మూసలు ఏ ఏ షేపులో పోస్తే ఆకారం అన్ని షేపుల్లోకి వస్తే అన్ని ఆకారాలు వస్తాయి అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం బుద్ధిని ప్రకాశింపజేసి బుద్ధిలో సమానమైపోతుంది మనస్సులో సమానం అన్నింటిలో సమానమైపోయి అన్నింటిలాగా తయారవుతుంది సర్వమయ అని కూడా మయత్ అంటే వికారం అది మార్పు చెంది బుద్ధి అయిపోయింది మనస్సు అయిపోయింది అని కూడా చెప్పబోతున్నారు అలా అనిపిస్తుంది అదే సత్యం అని కాదు అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది తేన అసౌ ఒక చిత్ర విభజ్య ముంజేషీకావత్ జ్యోతిరూపేణ దర్శయితుం శక్యతే ఇది కాబట్టి ఎందుకు సర్వమయం అయిపోతుంది అన్నింటితో సమానం అయిపోతుంది ఆత్మ కాబట్టి దీన్ని దేని నుంచి విడనీయడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది వివేకంగా చూపించాలి ఇది వేరు ఇది వేరు ఇది ప్రకాశము ఇది ఏ వెలుగు అని విడదీసి చూపించాలి ఎలాగా ముంజేషి కావత్ ముంజేషి కావత్ అంటే సో గర్భగడ్డి నుండి మొవ్వును తీసేటట్టు గర్భగడ్డి లోపల ఉంటుంది మొవ్వు మొవ్వు నమలొచ్చు తినొచ్చు తీయగా ఉంటుంది కానీ గర్భగడ్డి ఆకులు ఎన్ని ఉంటాయి పాతి కాకులు ఉంటాయి చేయి పెట్టారంటే సున్నమని కోసేది అలా ఉంటాయి చాలా తెలివిగా ఆ మొమ్ముడు బయటికి తీయాలి ఆ రకంగా అన్నింటితో సమానమై కూర్చుంటోంది ఆత్మ ఈ ప్రకాశింపజేస్తూ కాబట్టి ఆత్మని ఇదిగో ఇదిగా ఆత్మ అసలైన వెలుగుది అని తీయాలంటే జాగ్రత్త అవస్థలో శక్యమవుతలేదు స్వేన జ్యోతి రూపేణ దర్శి ఇదిగో ఇది ఆత్మ ఇది ప్రకాశము అన్నింటినీ వెలిగింపజేసేది ఇదే అని చూపించడం శక్యం అవుట లేదు వ్యాకరణ అవస్థలో అందుచేత సర్వ వ్యాపారం తత్ర అధ్యారోప్య నామరూపగతం జ్యోతిర్ధర్మంచ నామరూపయో అధ్యారోప్యాన్ని పెట్టుకోవాలి కామా పెట్టాం కదా నామరూపేచ ఆత్మజ్యోతిషి అధ్యారోగ్యాన్ని పెట్టుకోవాలి సర్వో లోకోమోహ్యతే అమ్మో ఇది చాలా గొప్ప భాష ఇందాక నేను మెట్టవేలా అంటా ఉన్నాను చూడండి అదంతా వస్తుంది ఆ విమర్శ దాన్ని ఖండించాలని చూసారా ఆ ఖండనంతా వస్తుంది కాబట్టి ఏమైపోయిందంటే ఈ ప్రకాశింపజేసే ఆత్మజ్యోతిని ప్రకాశింపజేయబడే బుద్ధి ఇంద్రియములు మొదలైన వాటిని ఇలా మొమ్ము మొమ్ముని విడదీసినట్టుగా విడదీసి చూపించడం శక్యం అవటం లేదు జాగ్రత్త అన్ని దొరికే శక్యం అవటం లేదు అంచేతనే మోము మోముహ్యతే సకల మానవులు లోక అంటే మనుష్య ప్రతి మానవుడు కూడా మోహమును పొందుతున్నాడు మోముహ్యతే అంటే పునః పునః ముహ్యతి అని అర్థం అంటే పరస్పరేపది దాన్ని మో ముహ్యతి అంటే ఆత్మనేపథలో పడుతుంది ఇవన్నీ కూడా ఏదో ఎక్కువ ఏదో వచ్చి ముహి ఏదో చూస్తుంది నాకు గుర్తు లేదు దూరం ఉంటాను ఆత్మనేపథలో పడిపోతుంది ఆ ముహు ముహు అభ్యాసం అభ్యాస కార్యాలన్నీ వస్తాయి హలాది శేష మూడు అభ్యాసకి గుణం చెప్పారు అభ్యాసకి గుణం చెప్పే సూత్రాలు ఉన్నాయి ఆ మూ కాస్త మో అవుతుంది పరస్మైపుడి పోయి ఆత్మైపుడు వచ్చి మోమూయతే బోధూయతే బోధూయతే అంటే పునః పునః భవతి దేదీప్యతే అంటే పునః అధిక అధికముగా ప్రకాశించుతున్నది మోముహ్యతి మోముహ్యతే సో సకల మానవులు కూడా తీవ్రమైన వ్యామోహాన్ని పొందుతున్నారు ఎందుకని ఆత్మజ్యోతి దాని చేత పెట్టేవాడే బుద్ధి ఇంద్రియములు మొదలైన ప్రకాశ్యములు అవి అనాత్మలు ఆత్మ ప్రకాశము అనాత్మలు ప్రకాశింపజేయబడేది ప్రకాశ్యము ప్రకాశకము వీటి మధ్యన తేడా తెలుసుకోవడం పెద్ద కష్టమైపోతుంది అంచేతనే సకల మానవులు కూడా చాలా పెద్ద వ్యామోహాన్ని పొందుతున్నారు ఎలాంటి వ్యామోహాన్ని పొందుతున్నారో తెలిసిన ఈ గదిని ఏది ప్రకాశింపజేస్తోంది అంటే ఆ సిలిండర్ ప్రకాశింపజేస్తుందంటాడు సిలిండర్ ప్రకాశింపజేసింది కాదది అది ప్రకాశింపజేయబడేది కాబట్టి ప్రకాశింపజేయబడే దాని మీద ప్రకాశకత్వ ధర్మాన్ని ఆరోపిస్తారు ఆరోపించి ఆ సిలిండర్ చూబు దీని అంతనే ప్రకాశింపజేస్తుంది చూపు ప్రకాశింపజేస్తుందా లేదా చూబు లోపల లైట్ ప్రకాశింపజేస్తుందా అనే వివేకము మనిషి పెట్టుకో అలాగే ఇక్కడ కూడా నామరూపగతం సర్వవ్యాపారం తత్ర అధ్యాపక్య నామరూపముల ఉండే వ్యాపారమునంతను వ్యాపారం అంటే చలనం తత్ర అంటే ఆత్మజ్యోతిషి ఆత్మజ్యోతిపై అధ్యారోపణ చేస్తుంది బుద్ధి మీ లోపల బుద్ధి ఉంది కదా బుద్ధి అంటే ఏమిటండి బుద్ధి అంటే ఏమిటి కరెక్ట్ అండి అంతఃకరణం అంటే ఏంటి థాట్స్ ఆయన నిశ్చయాత్మిక బుద్ధి అన్నా కరెక్టే ఈ సందర్భంలో అలా వద్దు అంతఃకరణము తీసుకోండి అంతఃకరణం అంటే ఏమిటి థాట్స్ థాట్స్ అంటే ఏమిటి థాట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది విషయం ఉంటుంది అది నామరూపాలు ఘటా థాట్ పటా థాట్ భోజనాలు కూర్చున్నారు ఇది కూర ఇది పప్పు ఇది పెరుగు అంటే కూర థాట్ పప్పు థాట్ పెరుగు థాట్ ఇది బాగుంది అది బాగులేదు బాగుంది థాట్ బాగులేదు థాట్ అన్ని థాట్స్ అంటే నామరూపాలు నామరూపాలు కాబట్టి వ్యవహారం అంటే థాట్స్ థాట్స్ అంటే నామరూపాలు కాబట్టి సర్వ వ్యవహారము నామరూపాత్మకంగా ఉంటుంది ఇది ప్రకాశింపజేయబడే అంతఃకరణంలో ఉంటుంది దీన్ని తీసుకువెళ్ళి ఆత్మ మీద ఆలోచిస్తారు అవునండి నామరూపగతం వ్యాపారం తత్ర ఆత్మజ్యోతిషి అధ్యారోప్య ఒక ఆరోపం రెండవది జ్యోతిర్ధర్మంచే నామరూపయో నామరూపయోగం అంటే సప్తమి వివచనం ప్రకాశించే ధర్మము అంతఃకరణమునందు ఆరోపిస్తారు నామరూపాత్మకమైన అంతఃకరణమునందు ప్రకాశించే ధర్మమును ఆరోపిస్తారు లేకపోతే దేహము దేహం ముందు ఆరోపిస్తాడు వాడు ఎంత బాగా వాడు మెరిసిపోతున్నాడండి అంటే దేహం మెరిసిపోతుందని అభిప్రాయం మెరిసిపోవడం దేని ధర్మం ఆత్మ యొక్క ధర్మం దాన్ని దేహానికి ఆరోపిస్తాడు నామరూపముల యొక్క వ్యవహారము వ్యవహారము దేని ధర్మము నామరూపముల యొక్క ధర్మం దానిని ఆత్మయంగా ఆరోపిస్తుంది అర్థమైందండి ఇప్పుడు ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం చేత మనస్సు సంకల్పించి పనులను చేస్తూ ఉంటుంది కాబట్టి మనస్సు కర్త అయింది ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం మనస్సు మీద పడింది కాబట్టి మనస్సు నుండే కర్తృత్వాన్ని ఆత్మ మీద ఆరోపిస్తుంది ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉంటుంది కానీ మనస్సు అన్నింటినీ తెలుసుకుంటుంది అంటాడు మనహి దేవత మనహి సంకోచం ఉన్నారా ఎక్కడ పాట మన మనహి సత్సూచి అంటాడు మనహి దేవత కాదు ఆత్మ దేవత సముకుచి మన కాదు ఆత్మ సముకుచి కాబట్టి ఆత్మని వరసు మీద వేస్తాడు మనస్సు కర్తభోక్త అయితే దాన్ని తీసుకువెళ్ళి ఆత్మ మీద వేస్తాడు ఇక నామరూపేచ ఆత్మజ్యోతిషి ఆత్మజ్యోతికి నామరూపాలు ఉండవు నామరూపముల చేత వ్యవహారం వేస్తాడు ఆత్మజ్యోతికి నామరూపాలు ఉండవు ఏవో పేరు పెట్టుకుంటాడు ఆ పేరు తీసుకెళ్ళి ఆత్మ మీద వేస్తాడు మా వంశం నిలబడాలంటే ఎవరు వంశము నా వంశము నా నేనంటే ఎవరు ఆత్మ ఆత్మకి వంశం ఉంటుందా ఎక్కడికి కాబట్టి నా ఆత్మజ్యోతి మీద వంశము కులము వర్గము ప్రాంతము మతము మొదలైనటువంటి నామరూపములన్నిటినీ ఆరోపిస్తాడు ఎంత ఆరోపం అట్నుంచి ఆరోపం ఇటు నుంచి అటు ఆరోపం నేను చెప్పాను కదా ఒక ఆయన నాకు ఫోన్ చేసి నేను హార్ట్ పేషెంట్ నండి నేను అన్నాను మీరు కాదండి మీరు అత్యారోపణ చేస్తున్నారు నేను చెప్పాను ఎలాగంటే జ్ఞానరూపము అని ఆయన అడగలేదు నేను చెప్పలేదు నేనేం చేయను ఎందుకంటే ఆయన ఏదో పర్పస్ కోసం ఫోన్ చేస్తే నేను దాన్ని ఇంకో దారి పట్టించాను మానవులు అలా అధ్యారోపణ చేసుకుంటారు కాబట్టి ఏమనాలి నేను హార్ట్ పేషెంట్ నుండి అనుకోవడము ఎనిజే హార్ట్ కండిషన్ అప్పుడు సమస్య లేదు ఎందుకంటే మనందరికీ ఎలాగో అందరు ఇండియన్స్ అందరికీ ఉంది హార్ట్ అండి ఇండియన్స్ అందరికీ ఉందండి ఈ మాట నాకు అమెరికాలో చెప్పారు నేను ఏమంటే నేను రోజు తిండి చాలా జాగ్రత్తగా తింటున్నాను మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను నాకు ఈ కొలిస్ట్రాల్ ఏమిటండి కొలిస్ట్రాల్ అంటే హార్ట్ రిలేటెడ్ అయింది అంటే కాదండి మీరు చెంది చేయకండి స్వామి అందరికీ ఇండియన్స్ అందరికీ ఓ ఇండియన్స్ అందరికీ <laughs> ఇండియన్స్ అందరికీ ఉంటుందంటే వాళ్ళు చేసేది ఏముంది దానికి అలాగే ఎందుకంటే అంటే అది జెనెటిక్ అండి అమెరికన్స్ ఉండదు ఇండియన్స్ మంచి వాళ్ళు గాడ్ బ్లెస్ వాళ్ళు వాళ్ళు అలాగే ఉండాలి మనం ఏదో మందు మందు వేసుకోవచ్చు కాబట్టి heart has a condition heart has a condition ఉద్దేశమా అది మందు వేయచ్చు మందు కూడా పడవచ్చు ఏముంది తగ్గితే తగ్గుతుంది లేకపోతే ఏదో కానీ నేను హార్ట్ పేషెంట్స్ అనే మాట తప్పు అధ్యారోపం కానీ మానవులు ఇలాగే అధ్యారోపం చేసుకుంటూ ఉంటారు ఎవరు పండితులు కూడా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఏమి తేడా అధ్యారోపం అలా చేసుకుంటూ ఉంటారు అధ్యారోపాలు ఇన్ని రకాల అధ్యారోపాలు చేసి సర్వోలోకో మోమోహ్యతే ఆ మోహాన్ని శంకరులు అభినయం చేసి చూపిస్తున్నారు యాక్టింగ్ ఇట్ అవుట్ ఎలాగా అయమాత్మ నా అయమాత్మ దేహాన్ని గురించి అయమాత్మ కాదు ఆత్మ జ్యోతి హృదయంలో ఉందంటే అందుకే ఇక్కడ కాదు ఆత్మ వైకుంఠంలో ఉందంట ఆత్మ అంటే పరమాత్మ ఇక్కడ ఉన్నది పరమాత్మ వైకుంఠంలో ఉందంట దేహాన్ని గురించి ఆత్మ అంటే ఇది ఆత్మ అంటాడు ఇది కాదంటాడు దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి జలాం బుద్ధిం శూన్యం విదు స్త్రీ బాలాంధజుడోపమాస్వహమితి భ్రాంత భృషంవాదిన అహం అని భ్రమపడుతూ ఉంటారు అహం అంటే ఆత్మ ఏవం ధర్మ నైవం ధర్మ నాకు ఈ ధర్మములు కలవు నాకు ధర్మములు లేవు ఏ ధర్మములు ఉన్నాయి నాకు నాకేమో పుణ్యపాపములు సుఖ దుఃఖములు మొదలైన ధర్మములు కాదు అంటాడు ఆత్మీయులు ఉండవు అది నామరూపాల్లో ఉన్నాయి ఆలోచిస్తారు తర్వాత నైవం ధర్మ నాకు పాపం లేదు నేను అంతా పుణ్యమే లేకపోతే నాకు దుఃఖం లేదు నాకంతా సుఖమే లేకపోతే నాకు సుఖం లేదు నాకంతా దుఃఖమే అని ఎలా అంటూ ఉంటాడు సంథింగ్ అదే ఆత్మ ఇచ్చి ధర్మములు కలది ఇచ్చే ధర్మములు కలది కాదు అనేది చెప్తూ ఉంటాడు అసలు ఆత్మయంలో ఏ ధర్మాలు లేవు ఆత్మయంలో ఇచ్చే ధర్మములు కలది అన్నప్పుడు నామరూపముల యొక్క ధర్మాన్ని ఆత్మ మీద పెట్టాడు ఆత్మయంలో ఈ ధర్మములు లేవు అన్నప్పుడు నామరూపాలను బుద్ధిని ఇంద్రియములను వాటిని చూసి వాటి ఎందు ధర్మములు లేకపోవటను ఆత్మ ఎందు ఆరోపిస్తాడు ఉన్నప్పుడు ఉందని ఆరోపిస్తాడు లేనప్పుడు లేదని ఆరోపిస్తాడు ఆయనకు పుణ్యం ఉంది నాకు పుణ్యం లేదంటాడు అంటే అక్కడ ఆత్మయందు పుణ్యము ఉండుట అనే ధర్మాన్ని ఆరోపించాడు ఇక్కడ ఆత్మయందు పుణ్యము లేకుండుట అనే ధర్మాన్ని ఆరోపించాడు అయితే పుణ్యం యొక్క అభావాన్ని ఇక్కడ ఆరోపించాడు అలా చూసుకోవాలి కర్త అకర్త ఆత్మకర్త అంటాడు కాదుగా దేహంగా కర్త అంటే దేహం అకర్త అంటాడు ఆత్మకర్త అంటాడు ఏదో చెప్తాడు లేదా ఒకప్పుడు కర్త అంటాడు ఒకప్పుడు అకర్త అంటాడు ఏదో అంటే అక్కడ అభిప్రాయం ఏమిటి వాడు పని చేస్తున్నాడు అనుకోండి ఆత్మకర్త అంటాడు ఇంకొకటి పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాడు అనుకోండి వాడిని కర్త అంటాడు ఆత్మకర్త అంటాడు ఆత్మకర్తయా కర్తయా ఏది కలిగి కర్త అనే పాయింట్ కర్త అని చెప్పాను తప్ప నేను మొన్న మాట విన్నా విన్నాను నాకు ఆనందం అనిపించింది ఏంటంటే to do nothing and to be still are not the same thing ఏమైనా అర్థమైందా మీకు ఏ పనిని చేయకుండుట నిశ్చలముగా నుండుట రెండో ఒకటి కాదు పోతారు ఏ పని చేయకుండా అంటే వాడు కర్త అయి ఉండి నేను ఏ పని చేయను అని కోపంతో ఉక్రోషంతో విధించి కూర్చుంటాడు కాళ్ళు చేతులు కట్టు కూర్చుంటాడు నాట్ డూయింగ్ ఎనీథింగ్ డూయింగ్ నటే అది లేదు నిశ్చలంగా మనస్సులో ఉండే సంకల్పాలన్నింటినీ కట్టుబెట్టి ఇన్నర్ సైలెన్స్ లో ఆత్మనిష్ఠుడుగా ఉంటాడు that is being being state అది లేదు ఇది లేదు they are not the same మళ్ళీ చెప్తున్నా వాక్యం doing nothing and being still are not ఈ మాట ఎవరన్నారో తెలుసిన ఎవరన్నారో నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు జాకీ షాన్ మరి అది వేదాంతం అంటే మడికట్టుకుని మేము పుస్తకాలు చదువుతున్నాం మా దగ్గరే ఉంది అనే వాళ్ళైనా అనుకుంటే వాళ్ళు చాలా పొరపడ్డారు అసలు వాళ్ళ దగ్గర ఉందో లేదో వాళ్ళు వెరిఫై చేసుకుంటే మంచిది వేదాంతం ఎక్కడుందో తెలిసినా ప్రపంచం అంతా ఆ పేరులో ఉండకపోవచ్చు ఆ భాషలో ఉండకపోవచ్చు ఆ విషన్ ఫుల్ వరల్డ్ ఇస్తే దాంట్లో వాడు జాకీ షాన్ ఒక యంగ్ మ్యాన్ చెప్తాడు బీ స్టిల్ అని చెప్తాడు ఇలా కూర్చొని బీ స్టిల్ అని చెప్తాడు oh you mean do nothing అని అడుగుతాడు అయితే no being still and doing nothing are not the same అని చెప్తాడు వేదాంత క్లాసులో చెప్పాల్సిన మాట చెప్పేసాను కాబట్టి సత్యం ఎక్కడున్నా అది శోభలేదు కాబట్టి ఆత్మకర్త ఆత్మకర్త ఏవో భ్రమలు డూయింగ్ నథింగ్ ఆత్మకర్త డూయింగ్ సంథింగ్ ఆత్మకర్త రెండు తప్పే శుద్ధ అశుద్ధ వీడు స్నాన స్నానం చేయలేదు నాకు శుచి లేదు వైదికులు ఉన్నారా వాళ్ళు ఎంతసేపు శుద్ధి అశుద్ధి భయపడేవాళ్ళు నేను వైదికుని చూశాను ఆయన మడిపంచి పట్టుకుని మడి కండువ వేసుకుని ఏదో కర్మ చేసుకున్నాడు ఏదో కర్మ శ్రద్ధగా చేసుకుంటున్నాడు మంచివాడు ఆయన ఏమి చెడ్డవాడు ఏం కాదు ఈ అజ్ఞానం అనేది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే అలాంటిది తేడా ఏం చూపించారు కాదు కర్మ చేసుకుంటున్నాడు ఆయనకు ఒక కొడుకు వాడు వయస్సు నాలుగేళ్ళు ఇంకా ఇటు గెంతులు వేస్తూ ఆడుకుంటున్నాడు వాడు చిన్న నిక్కర ఒకటి తొడుక్కుని ఉన్నాడు వాళ్ళ అమ్మ వాడికి చిన్న నిక్కర తొడుగు ఆయన కొడుకే వీడి పూజ చేసుకుంటారు వెళ్ళి ఆయన్ని ముట్టుకున్నాడు ఈ పిల్లడు అప్పుడు ఆయన్ని చూస్తే ఏదో పెద్ద ఆపద వచ్చిన వాళ్ళగా గెంతులు ఆ పూజను విడిచిపెట్టేశాడు ఆ పూజ మధ్యలో ఉంది దాన్ని పక్కన పారేశాడు వీళ్ళు దెబ్బ కొట్టే నడి మీద చదువు చేశాడు ఆ పిల్లల్ని తల్లి నాలుగు చెట్లు తిట్టాడు పిల్లల్ని కంట్రోల్లో కట్టవడము వాడు అనుకుంటున్నాడు ఏమైందా నీకంటే ఏమవడం ఏంటంటే అశుచి అయిపోయాయి కదా నువ్వు అశుచి కూడా ఏమయ్యా శుచిగానే ఏడిచావు కదా స్నానం చేశావు చేశాను మనం శుచిగానే ఉన్నావు అశుచి కూడా అంటే మీకు తెలియదు ఏమి తెలియదు నాకు దర్శనం ఇగ్నోరెన్స్ ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం ఈ ఆర్థడాక్స్ పీపుల్ అందరికీ అన్వయిస్తుంది మోదర్లెస్ లైక్ అని ఏమన్నమానండి శుద్ధ అశుద్ధ ఆత్మశుద్ధము ఆత్మ అపవిత్రము తప్పు కదండి ఆత్మ అపవిత్రం అనే మాట అసలు అన్నమే పాపం వివేకానంద స్వామి అన్నాడు call you as is the worst possible sin ఇలాగే చెప్తూ ఉంటారు వ్యామోహం దేహము అశుచి ఆత్మ మీద పెడతాడు కాబట్టి ఏదో చెప్తూ ఉంటాడు శుద్ధ అశుద్ధ బద్ధో ముక్త ఆత్మ బంధింప బంధింపబడిందంటాడు ఆత్మ ముక్తిని పొందిందంటాడు ఆత్మ బంధము లేదు మోక్షము లేదు ఆత్మ ఆత్మస్వరూపం బంధము లేదు మోక్షము లేదు నేను మాట చెప్తా మీరు మీ హృదయం ఉంటే వినండి మీరు మీ హృదయంలో ప్రవేశించండి హృదయ హృదయం అంటే అది పరమాత్మ యొక్క మందిరము ఆ ద్వారం దగ్గర మీరు ప్రవేశించండి ఆ ద్వారం తెరిచి ఉన్నది మీరు ఆ ద్వారం లోపలికి వెళ్ళండి అక్కడ హృదయంలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ప్రకాశాన్ని ఆ పరమాత్మ యొక్క సన్నిధిని మీరు పూజించండి మీరు దండం పెట్టండి ఆ పరమాత్మ యొక్క సన్నిధికి మీకు వెంటనే ఒక అనుభవం కలగాలి ఏమిటంటే పూజ చేసేవాడు పూజ చేయబడేది అనే భేదము క్రమంగా తొలగిపోతుంది పూజా ద్రవ్యములు పూజ పూజ చేసేవాడు పూజ చేయబడేవాడు అనే భేదములన్నీ తొలగిపోయి ఒకే జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది మీకు ఆ అనుభవం కలిగిందా ఏమైనా కలిగిందా తెలిసిందా కొంత అడగడం మనం తెలిసిందా మెడిటేషన్ కాబట్టి మీరు ఆత్మస్వరూపంలో ప్రవేశించి వరకే భేదాలన్నీ ఇంకొకసారి ప్రవేశించిన తర్వాత సకల భేదములు సమసిపోతాయి అది తెలియక శుద్ధి అశుద్ధి బద్ధ ముక్త స్థితోగత ఆగత ఒక మహాత్ముడు వచ్చారు వస్తే అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఆయన అన్నారు న్యూయార్క్ నుంచి వస్తున్నారు ఆయన న్యూయార్క్ నుంచి రాలేదు ఆయన పక్క నుంచి అక్కడ నుంచి వచ్చాడు న్యూయార్క్ నుంచి వచ్చాను పాపం భక్తులు ఏమంటారు దండం పెట్టు అడిగిన ఆయన దండం పెట్టుకున్నాడు చెప్పింది సరిగ్గా చెప్పలేదు తెలుసుకోలేదు ఈ లోపల ఆయనలో ఆత్మను చేత చూస్తే ఇంకో భక్తులు వచ్చాడు వచ్చి దండం పెట్టి స్వామిజీ ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు మాస్కో నుంచి వచ్చారు నేను చెప్పాను ఈ కథ ఆ బ్రష్ పెరిగిన వాడు పాపం వేలగొట్టం వేసి కూర్చున్నాడు అప్పుడు ఒక ఆయన లేచి అడిగాడు ఎవరి మహాత్మా ఒక ఆయన అడిగితేనేమో న్యూయార్క్ నుంచి వచ్చారని చెప్పారు ఇంకొకటి అడిగితే మాస్కో నుంచి వచ్చారని చెప్పారు మాకు అర్థం కాలేదు మీ మనస్సులో ఉన్న భావం ఏంటో చెప్పి మాకు మమ్మల్ని నేను ఒక ఆయన లేచి దండబెట్టి అడిగాడు చూడగా రైతు ప్రశ్నించి సరైన సమాధానం ఉంటుంది తప్ప రాంగ్ ప్రశ్నకి సరైన సమాధానం ఉండదు అలాగా కరెక్టే అది ఎంతో వివరించండి నేను రాను రాను ఆత్మ సర్వవ్యాపకము దేహం వస్తుంది పోతుంది దేహం నేను అయితే కదా కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాడు ఏంటంటే దేహమే నేను అజ్ఞానంతో వాడు ప్రశ్న వేసాడు లేదా అటువంటి తప్పు ప్రశ్నకి తప్పు సమాధానమే చెప్పాలి నేను ఎక్కడి నుంచి రాలేదు నేను ఎక్కడికి వెళ్ళను నేను ఆత్మస్వరూపమే సర్వవ్యాపకమైన పరమాత్మని అని చెప్పాడు అదే అది స్థిత అంటాడు ఆత్మ ఒకటే ఉంటుంది అంటాడు ఇంకొకడు గత ఆత్మ స్వర్గానికి వెళ్ళిందంటే ఆగత మళ్ళీ ఆత్మ స్వర్గం నుంచి వచ్చిందంటే ఇదంతా కూడా ప్రజ్ఞ స్వర్గానికి వెళ్ళింది లింగ శరీరం సూక్ష్మ శరీరం ఆత్మ కాదు ఆత్మ ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి కాదు ఆత్మ సర్వము ఆత్మలే అస్థి నాస్తి ఆత్మయే ఉన్నది అని ఒకటంటాడు అది స్వర్గానికి వెళ్ళింది ఉన్న ఆత్మ స్వర్గానికి వెళ్ళింది అంటాడు ఇంకొకటి అంటాడు అసలు ఆత్మ లేదు మీరందరూ మోసపోకూడదు చెప్పి మా డబ్బులు కొట్టేయడం కోసం చెప్తున్నారని మరొకటి ఇప్పుడు దీంట్లో ఎవరిని ఎవరి పక్షాన్ని ఆశ్రయించాలి సో దేవుడు ఉన్నాడని ఒకడు వాదిస్తున్నాడు దేవుడు లేడని ఇంకొకడు వాదిస్తున్నాడు మీరు ఎవరి పక్షాన్ని ఆశ్రయిస్తారు నన్ను అడిగితే నేను ఎవరి పక్షాన్ని ఆశ్రయిస్తాను ఎందుకంటే దేవుడు ఉన్నాడని వాడి అభిప్రాయం ఏంటంటే దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఎక్కడో కూర్చుని ఉన్నాడని వాడి అభిప్రాయం ఆయనకు చింతపోతుంది దేవుడు లేడని వాడు ఇంకో పిచ్చే అభిప్రాయం వాడు సర్వవ్యాపకమైన పరమాత్మ లేదంటే లేదంటే వాడు తాకండి కాబట్టి అది నన్ను అడిగారు అమెరికాలో అడిగారు మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగారు నేను ఏది కాదని చెప్పాను ఆస్తికులము కాదు నాస్తికులము కాదు ఆయన కంగారు ఉంటుంది ఏమిటి నాస్తికులం కాదంటే బాగానే ఉంది కానీ ఆస్తికులం కూడా కాదంటే మరి మీరు ఏమిటని మేము అద్వైతులం అదే అద్వైతున మేము ఆస్తికులము కాదు నాస్తికులము కాదు ఆస్తికులు అంటే ద్వైతులు దేవుడు ఎక్కడ ఉన్నాడు మేము ఎక్కడ ఉన్నాము అదే ఆస్తి అయితే దేవుడు లేడంట అయ్యాను మేము దేవుడు ఉన్నాడు అహం బ్రహ్మాస్మి కాబట్టి మేము అద్వైతులము ఈ రకంగా ఇత్యాది వికల్పాలి ఇలాంటి ఊహాపోహలు చేసుకుంటూ ఆత్మస్వరూపం గురించి వీళ్ళందరూ చాలా వ్యామోహములు పొందుతున్నారు ఎందుకో తెలుసిన ఇది అశ్వము ఇది మహిషము అని విడదీయడానికి లేదు అలాగే ఇది ఆత్మ ఇది అనాత్మ అని విడదీయడానికి లేకుండా అంత కలగాపలకం అయిపోయి ఉన్నది అత సమానస్థం అది ఈ విధంగా ఆత్మ అన్నింటితోటి సమానమై కూర్చున్నది సమానంగా అయినదై అక్కడికి ససమానస్థం అయిన తర్వాత ఏముంది ఉభౌ లోకం అనుసరించబడి ఉభౌ లోకౌ ప్రతిపన్న ప్రతిపత్తవ్యౌ ఇహలోక పరలోకౌ రెండు లోకములు రెండు లోకములు అంటే ఏంటి ఈ ఆల్రెడీ ఒక లోకాన్ని పొంది ఉన్నాడు ఇహలోకం ప్రతిపన్న ఇక్కడ ఎవరో పుణ్యమో పాపమో చేసి పరలోకాన్ని పొందబోతున్నాడు అది పర అది ప్రతిపత్తవ్య పొందదగిన కాబట్టి ప్రతిపన్నమైన ఇహలోకము ప్రతిపత్తవ్యమైన పరలోకము ఈ రెండు లోకములను కూడా సంచరిస్తూ ఉన్నారు ఇహలోకం పరలోకం అంటే వీళ్ళు వేదాంతులు ఇలాగే ఉంటారు మీరు జాగ్రత్త వ్యవస్థ ఇహలోకం స్వప్నావస్థ పరలోకం ఎందుకంటే స్వప్నంలో నేను ఆస్ట్రేలియా వెళ్ళాను అక్కడ విమానం దిగి అక్కడ ఎక్కడికో వెళ్ళి ఏవో పనులు పూర్తి చేసుకుని వారం రోజులు ఉన్న వాళ్ళు వాపసు వచ్చాను ఇప్పుడు నాకు కానీ వాపసు వచ్చిన తర్వాత తెలివి వచ్చి చూస్తే ఎక్కడున్నానో అక్కడ కుక్కి మంచం మీద పడున్నా సో ఇప్పుడు నాకు ఇహలోకం ఏమిటంటాను పరలోకం ఏమిటి స్వప్నంలో చూసిన ఆస్ట్రేలియా పరలోకం మంచం లేచిన వెంటనే జాగ్రత్త అవస్థలో ఇక్కడే పడున్నాను కదా ఇది ఇహలోకం ఓకే వీడు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడు అక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ వీళ్ళు చూసి ఏదో భోజనం చేసి ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత వాపసు వచ్చాడు ఈ స్వప్నానికి దానికి తేడా ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా మీరు ఇరవై ఏళ్ల నుంచి బ్రహ్మవిద్యాకుంటే ఇంకా ఇప్పటికీ తేడా ఉందని మీరు అనుకుంటే మీరు చదివిన మాండుక్యాన్ని ఏమనుకోవాల్సి ఉంటుంది ఏమీ తేడా ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చానా లేదా నేను వెళ్ళొచ్చాను కదా అలాగే ఇంకొకటి స్వర్గానికి వెళ్ళొచ్చాను వాడికి స్వర్గం పరలోకం అంటే నాకు ఆస్ట్రేలియా పరలోకం ఆస్ట్రేలియా సంస్కారం ఉండడం చేత ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాను వైదికుడికి స్వర్గ సంస్కారమే ఉంటుంది ఇంకే సంస్కారం ఉండదు వైదికుడు పల్లెటూరులో పనులు ఉంటాడు ఇంకెక్కడికి వెళ్ళు అక్కడే ఉంటాడు వాడికి ఎహలోకం అదే కోపస్థమం లోకం స్వామి వివేకానంద వాడి హలోకం అదే వాడికి ఎంతసేపు జ్యోతిష్టం నేను స్వర్గకాము చేయట జ్యోతిష్టం చేయడం స్వర్గం కోసం ఎదుర్కోవటం ఓకే అప్పుడప్పుడు ఈ సంస్కారం ముదిరి అప్పుడప్పుడు స్వర్గానికి వెళ్ళి వస్తూ అదే పర్వం అలా నిజంగా వెళ్ళే నిజంగా వెళ్ళినా స్వప్నమేనా బాబు అది నిజంగా వెళ్ళింది కూడా స్వప్నమే కనుక ఇహలోక పరలోకములు ఉభలు ఉభవలోకం అంటే మీరు పురాణంలో చెప్పిన ఇహలోక పరలోకములు మీరు చెప్పుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు అయితే నేను చెప్పే జాగ్రత్త స్వప్నావస్థల కంటే పెద్ద క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఏమీ లేదు ఇహలోక పరలోకములు ఓకే అంచేతనే ఇక్కడ ముఖ్యంగా జ్యోతి బ్రాహ్మణంలో ఇహలోక పరలోకములను జాగ్రత్త స్వప్నములను కలగాపడం చేసి మంత్రాలు ఉంటాయి అంచేతనే ఇది జటిలము ఆ జటిలతని కొంత నేను తగ్గించి మీకు తేలికయ్యే విధంగా మీకు అక్కడ నేను సమర్పిస్తూ ఉన్నాను ఉపాత్తదేహేంద్రియాది సంఘాత త్యాగాన్యోపాదాన సంతాన శత సన్నిపాతై అనుక్రమేణ సంచరతి ఇప్పుడు ఇహలోక పరలోకములను సంచరిస్తున్నాడు ఇప్పుడు ఇహలోకంలో వీడేమిటి ఏదో పురుషుడు వైదికుడు కర్మ చేశాడు ఏదో దేహము దాని చుట్టూ సమాచారము మూడంత వ్యవహారము ఇది ఇహలోకం పరలోకానికి వెళ్ళేది ఇదంతా విడిచిపెడితే కానీ పరలోకానికి వెళ్ళడం కుదరదు ఇదంతా విడిచిపెట్టి పరలోకంలోకి వెళ్ళి అతను దేహాన్ని సంపాదించి అక్కడ రంభార్య సదస్సులతో ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేసి అది పూర్తి చేశాడు అదంతా విడిచిపెడితే కానీ మళ్ళీ ఇహలోకానికి రావడం కుదరదు కాబట్టి ఇహలోకం అంటే ఏమిటి ఉపాత్త దేహేంద్రియాది సంఘాత అంటే ఒక దేహము ఇంద్రియము మొదలైన సంఘాతమును ఆత్మభావంతో స్వీకరించడం అది ఇహలోకమైంది దాన్ని విదిలిపెట్టేసి త్యాగ దాన్ని పెట్టి అన్యోపాధి అన్యోపాదాన మరి యొక్క ఉపాధిని మళ్ళీ స్వీకరించి అది పరలోకం ఇహలోకంలో కార్యకరణ సంఘాతాన్ని పట్టుకుని ఉన్నప్పుడు ఇహలోకం దీన్ని విడిచిపెట్టి మరొక ఉపాధిని స్వీకరిస్తే పరలోకం ఆ ఉపాధిని విడిచిపెట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో ఉపాధిని స్వీకరిస్తే అది ఇహలోకమైంది ఇది పరలోకం మళ్ళీ ఈ ఉపాధిని విడిచిపెట్టి అక్కడ ఇంకొక ఉపాధిని స్వీకరిస్తే ఇది ఇహలోకము అది పరలోకం ఈ ప్రవాహం ఇలా సాగిపోతూ ఉంటుంది సంతాన సంతానం అంటే పిల్లలు పుట్టడం అని కాదు ప్రవాహం ఆ ప్రవాహం అలా పోతూ ఉంటుంది ఏమంటే ఈ సంతానంలో ఈ ప్రవాహంలో ఎన్ని వందల ఇహలోకాలు పరలోకాలు ఉంటాయి వందలాది ఇహలోకాలని పరలోకాలని సృష్టించి వీటి నెత్తి మీద పారేస్తూ ఉంటుంది అజ్ఞానం నేను అక్కడ పదాలకి నాకు తోచిన అర్థం చెప్పాను వాటిని నిష్కర్షగా అర్థం తెలుసుకోవాలంటే మీరు పుస్తకం చూడాలి ఆ సమాసం ఎలా ఉందో గమనించారు ఆ సమాసం ఉపాత్తదేహేంద్రియాది సంఘాతత్యాగాన్యోపాదాన సంతాన ప్రబంధ సన్నిపాతై అన్నదానికి తెలుగు ఇప్పుడు తెలుగు చెప్తున్నాను ఆత్మ నిరంతరముగా స్వీకరించిన నిరంతరముగా అంటే సంతానం అర్థం స్వీకరించిన అంటే ఉపాత్త దేహేంద్రియ సంఘాతమును విడిచిపెట్టి ఇంకో దానిని స్వీకరించి వందలాది సంబంధములలో పడుతున్నది సన్నిపాతం అంటే వెళ్ళి పడ్డాం దేంట్లో ప్రబంధములు ప్రబంధములలో పడ్డాం వచ్చి ఇక్కడ ఒక ఉపా ఒక ఉపాధిని స్వీకరించేదనుకోండి మీరు ఇక్కడ మీరు పుట్టగానే పుట్టి పెరుగుతాడు ఇదంతా ఒక పెద్ద స్వప్నం పుట్టి పెరుగుతాడు పెరిగినప్పటికి ఎవరు ఉంటారు తల్లి తండ్రి అన్నలు తమ్ముళ్ళు అందరూ ఉంటారు ఇంటికి పెద్ద కొడుకు అనుకోండి సపోజ్ తల్లి తండ్రి గారి బాధ్యతలన్నీ వాడివే తల్లి గారి బరువు బాధ్యతలన్నీ వాడివే తమ్ముళ్ళ చదువు వాడికి వాడే వాడు చదువుకోడు వీడికి వీడు గిలగిలాడుకోవడమే కాదు వాళ్ళని చదువుకోడు చెల్లెల చదువు వీడి బెంగే వాళ్ళేం చదువుకోడు వాళ్ళ పెళ్లిళ్ళు వీడి బెంగే ఎన్ని కష్టాల్లో పడ్డాడండి ఒక ఉపాధిని స్వీకరించిన పాపానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఇది విడిచిపెట్టాడు విడిచిపెట్టి స్వర్గానికి చేరాడు చేరితే మళ్ళీ అక్కడ ఇంకో ఉపాధిని స్వీకరించాడు అక్కడ ఇంకేం ఎన్నో సంబంధాల్లో పడతాడు ఆ సంబంధాల్లో కొన్ని సుఖాన్ని కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి ఆ సుఖాన్ని ఎంజాయ్ చేస్తూ గంతులు వేస్తూ ఆ దుఃఖాలతో సతమతమవుతూ ఉంటాడు అది అయిపోయిందనుకునే లోపల అది విడిచిపెట్టి ఇక్కడికి వస్తాడు ఈ రకంగా వీడు ఉభవలోకం సంచరంతి ఉభలోక సంచారం చేస్తూ ఉన్నాడు ఇదంతా ఎందువల్ల వచ్చిందో తెలుసిన ఆత్మ ఆత్మగా ఉంటే ఏదీ లేదు సమాన సన్ వల్ల సమాన సన్ ఉభయలోకం అనుసంచరతి ఆ సమాన సన్ కాకపోతే ఈ రకమైనటువంటి ఈ సంతానము ఈ ప్రవాహము ఉండేది కాదు అనుక్రమేణ సంచరతి అను అనే పదానికి పశ్చాత్తన ఒక అర్థము క్రమేణ అని ఇంకో అర్థము ఉందని నేను ఎక్కడో చెప్పాను ఓ పాఠంలో ఇక్కడ శంకరు క్రమేణ అర్థం చెప్పారుగా క్రమముగా అంటే ఇహలోకం నుంచి పరలోకం పరలోకం నుంచి ఇహలోకం ఇహలోకం నుంచి పరలోకం పరలోకం నుంచి ఇహలోకం జాగ్రత్త నుండి స్వప్నం స్వప్నం నుంచి జాగ్రత్త మధ్యలో నిద్ర ఉంటుంది నిద్ర గురించి మీరు చెందలేకండి నిద్రలో ఉపాధిలో మీరు ఉండవు ఆనంద స్వరూపుడుగా ఉంటాడు ఈ విధంగా మనుషులు బతుకున్నంత కాలము జాగ్రత్త స్వప్నం జాగ్రత్త సజ్జం అనుకుంటాడు స్వప్నం మిచ్చేది అది కూడా నిచ్చనుకోడు స్వప్నంలో ఏముందని ఉంటాడు ఒక కనపడేది చెప్పాడు అంటే రాతి దేవాలయం కట్టింది అయితే జీవిస్తుంది ఇప్పుడు బండరాళ్ళన్నీ పోగేసి ఏం దేవాలయం కట్టిస్తుంది అక్కడ కట్టిస్తుంది ముందు ల్యాండ్ ఎవరైనా డొనేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేస్తారు నేను నాకు దేవుడు స్వప్నంలో కనుకొని రాతి దేవాలయం కట్టించుకున్నాడు అని దానికి ఒక సెంటిమెంట్ పెడతాడు ఏమని పాపం దేవుడు ఎండకి ఎండిపోతున్నాడు వానికి తడిసిపోతున్నాడు ధూపదీప నైవేద్యాలు లేకుండా చీకట్లో పడున్నాడు అని దేవుడు జ్యోతి స్వరూపుడికి ధూపదీప నైవేద్యాలు లేకుండా చీకట్లో సకల ప్రాణుల హృదయంలో ఆత్మరూపంగా ఉండి వైశ్వానరాజ్ని రూపంగా ఉండి సకల ప్రాణుల తిండిని ఆయనే తింటున్నాడు సోగ్రభు విభజన్ ఆహారవ జర కవి ఆయన కవి సర్వజ్ఞ అజర వసంతం లేదా అగ్రభుడు ఆయన ముందు తింటే మనం తింటాం ఆయన అగ్ని రూపంగా ఉండి ముందు తింటాడు అప్పుడు మనం తింటాం ఆయన నేను తినను అని మొడాయి చేయలేదు అప్పుడు మీరు తిన్న డిన్నరు పెట్టిలో పెట్టాలి అక్కడే ఉంటుంది అక్కడికి వెళ్ళాలి మొన్నటి పొద్దున్న ఏదో వాడికి చేసుకుంటే వంకాయ కూర బీరకాయ కూర పప్పు అన్నం మెతుకులు అన్నీ అక్కడ సిద్ధంగా ఇలా వలస తెల్లదు తెల్లదంత మిరపకాయ బజ్జి దోశ ఎదురుకుండా కాలవడుతూ ఏమిటి ప్రారంభం అంటే అగ్రభుక్ తినలేదు ఆయనకి అక్కడ ఐదుకి మనం పెట్టి నైవేద్యం అవసరమా మీరు చెప్తారు కాబట్టి ఇప్పుడు రాతి దేవాలయం కట్టాలి కాబట్టి ల్యాండ్ ఎవరైనా భక్తులు ఇచ్చి ఆ దేవుని యొక్క అనుగ్రహానికి పండు అనే అనుకుంటుంది అందులో ఓ భక్తులు లేచి నేను రెండు కుంటల భూమిని ఇస్తున్నాను అంటాను అని తక్కువ పేరు రికార్డు చేసుకుని ఫోటోగ్రాఫ్ చేసి అక్కడ ఆ ల్యాండ్ తీసుకుంటాడు ఇంకా అక్కడి నుంచి రాళ్ల కోసం తీసుకుంటాడు ఏదో చేసుకుంటాడు ఉంటారు అంటే నేను ఈ కథంత దేవాలయం కట్టడం అంత మంచిదే దీంట్లో ఉండే సమస్య ఎక్కడ వస్తుందంటే దేవుడు కలలో కనబడి చెప్పాడన్న చోట వస్తుంది ఇది ఈ అజ్ఞానం పురాణంలోకి ఎక్కుతుంది పురాణంలోకి ఎక్కడ ఉంటుంది స్థల పురాణం ఉంటుంది ఆ ఊరికో ప్రతి ఊరికి ఒక పురాణం ఉండేది అధ్యక్షుడానికి ఒక పురాణం మొత్తానికి ఒక పురాణం పుల్లెడుకుడికి ఒక పురాణం నర్సాపూర్ అన్నింటికీ ఒక్కొక్క పురాణం చొప్పున ఉంటుంది వాటన్నింటిలోకి ఇది ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా కాదన్నారనుకోండి అదిగో వ్యాసుడు కాదు ఓన్లీ వ్యాసుడు ప్రతి వ్యాసుడే అంటే సమాజంలో ఈ వికిలి నిరుతమమంతా చూసారల్లా దీసాదృశ్యమేవా ఉభయలోక సంచరణ హేతు స్వత చూడండి బుద్ధి ఇది అంటే బుద్ధి అంతఃకరణం దాంతో సమానంగా అయిపోవడం అంటే అది ఏదో వీడు అది అయిపోతాడు ఎప్పుడైతే బుద్ధితో సమానంగా అయిపోయాడో ఇహలోకాన్ని నుంచి పరలోకానికి పరలోకాన్ని నుంచి ఇహలోకానికి పరుగుతి బుద్ధి తిరుగుతుంది లింగ శరీరం సూక్ష్మ శరీరమే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది దాంతో బుద్ధితో సమానం అయిపోవడం ఆత్మ అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చింది అని తర్వాత జాగ్రత్త అవస్థ దేనికి బుద్ధికి ఆత్మ కాదు స్వప్నావస్థ దేనికి బుద్ధికి ఆత్మకి కాదు కానీ ఇప్పుడు ఏమైపోయింది బుద్ధికి ఆత్మకి తేడా లేదు సమానమై కూర్చుంది కాబట్టి అటువంటి సాదృశ్యము అంటే సామాన్యం అటువంటి సమానత్వం చేత బుద్ధితో సమానంగా ఇది అయిపోయింది కనుక బుద్ధి యొక్క లోకము ఆత్మకు లోకమైనది బుద్ధి యొక్క అవస్థ ఆత్మకు అవస్థ అయినది ఈ కారణంగా సమానస్థం ఉభవ లోకం అనుసరించి అని చెప్పడమైనది రెండవ మంత్రం పూర్తయింది తర్వాత మంత్రం జాయతి వా చాలా ఇంపార్టెంట్ ఉంటారు ఓం